సరే ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ మహోన్నతుడ మహాగండ ఈశ్వ ప్రభానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రంలోని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందాను ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ఆయన గొప్ప దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావ మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రభావ మీ వాక్యాన్ని ప్రభావ నా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి నీకు వందాను ప్రభావ ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ యొక్క సన్నిధికి వచ్చిన ప్రభావ అతను మాట్లాడండి ప్రభావ మా జీతాలు సరిచేయని ప్రభావ ఆయన మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించండి ప్రభావ వాక్యం ద్వారా పాటల ద్వారా మైంపొందండి పొందండి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి ప్రభావ నా దేవ నా ప్రభా ఇక సమాప్తి చివరి అంచెలు మేము వచ్చిన ప్రభా ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ఆయన మీ రాకకు సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేరుతున్నాయి ఓ ప్రభా అబద్ధ బోధకులు బయలుదేరినారు ప్రభా అని రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభా ఆయన ఇసు ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా అవి జరుగుతున్నాయి ప్రభా అనేకులు ప్రేమ చల్లారిపోతుంది దిగ సమాప్తిలో అని ప్రభావం నా తను మీరు మత సువార్త ఇరవై నాలుగు అధ్యయంలో మాకు చూపించిన ప్రభా ఆ టైంకు మేము దగ్గర పడుతున్నాం అది జరుగుతుంది ప్రభా అనేకులు అభ్యంతర పడుతున్నారు అనేకులు ప్రభా ఆయన ఇసు ప్రభావ కన్ఫ్యూజ్ అయిపోయి ప్రభా మొదట నేను ఒక ఉపదేశాన్ని మర్చిపోయి ప్రభా తిరిగి ప్రభా ఈ లోకంతో ఎదుర్కొన్న ప్రభావ అలాంటి బిడ్డల గురించి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ మీరు మీ కనికరిని చూపించి ప్రభావ మీ సత్యవైపు నడిపించమని ప్రాదిష్టమైన ఈ మీటింగ్ అంతట్లో మీరు మహిమనుందండి ఓ ప్రభా రానే బిడ్డ త్వరగా మీరు నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఒక టెక్నాలజీ మీకు కంట్రోల్ తీసుకుంటూ ప్రభావ మీరే మమ్మల్ని నడిపించి ఈ నూతనమైన అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ఏసుక్రీస్తు పరిషత్ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలలుయ నీకు నా వందనం ఊహించలే Java కృపతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతియంతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతియంతును ఇస్రాయేలు దేవుడా నా రక్షక స్థుతియంతును నీ నామమును ఇస్రాయేలు దేవుడా నా రక్షక స్థుతియంతును నీ నామమును ఊహించలేని మేలులతో నింపిన నాయే సయ్యా నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువహించినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నాయే సయ్యా నీకు నా వందనం వర్ణించగ Joe దేవా వేసయ్య నీకు వదనాలనైనా కృపామయుడ మహోన్నతరగు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలనైనా ఈ యొక్క గరిష్ట కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా సజ్జలెక్కలు నిలబెట్టినందుకు మీకు ఎంతో వదనాలనైనా ముఖ్యంగా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు చూపించి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలనైనా ఈ యొక్క తరుమలే శ్రవణ కాలాలు మేము ఉంటుండగా ఏ రీతిగా మీ కొరకు జీవించాలా ఓ ప్రభా ఏ రీతిగా మీకు అంగీకారంగా ఉండాలో తండ్రి మళ్ళీ మీరే మాకు బయలుపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో చివరి వరకు సహించాలా ఈ బహు భయంకరమైన కాలంనైనా యథావిధిగా జీవించే కాలం మీరు చెప్తున్నారు ముందే కానీ ప్రభా జలప్రయ కాలంలో మనుషులు ఏ రీతిగా యథావిధిగా జీవించారో అదే రీతిగా జీవిస్తారని అవునైనా అదే రీతిగా ఉన్నారు ప్రభా కానీ మేము అరీతగా ఉండకుండా నోవా తన తరంలో నిందారహితుడుగా ఓ ప్రభ ప్రతిదీ గ్రహించగలిగినటువంటి కాలాలను సూచనలను గ్రహించగలిగింది ఆయన త్వరలో రాబోతుంది శ్రమ అని గ్రహించగలిగింది ప్రభా అది తన ప్రజలకి హెచ్చరించండి కానీ తండ్రి వాళ్ళు గ్రహించలేదు తండ్రి అవును ప్రభా కానీ మీరు మాకు సూచిస్తున్నారు తండ్రి ఈ యొక్క విషయాలను మేము గ్రహించలే కాదునైనా అనేకలకు మేము ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె అలలియా మనం ప్రకటన గ్రంథంలోని వాక్యాలను చూస్తున్నాము లవోదకీయ సంఘకాలం గురించి ముఖ్యంగా పోయిన వారం మనం ఏం చేస్తామంటే పౌలు తిమోతికి రాసిన పత్రికలో దాని గురించి జ్ఞాపకం చేశాడు మొదటి తిమోతి మొదటి తిమోతి రాసిన పత్రికలు అనుకుంటారు కరెక్ట్ నాలుగవ అధ్యాయం రెండవ అధ్యాయం అయితే కడవరి దినాలలో కొందరు అపంకిస్తులు వేషధరణ వలన మోసపుచ్చు ఆత్మల ఎందును దయ్యంలో బోధ ఉంచి లక్ష్యముంచి భ్రష్టులు అవుతుందని ఆత్మ తేటగా చెబుతున్నాడు అంటే ఆత్మ మాట్లాడతాడు ఆయన స్వరం వినొచ్చు మనం ఓపిక ఉంటే ఆశ ఉంటే దాన్ని తప్పక మనం వినగలం అనేది ఆ వచనాలు జ్ఞాపకం చేసినాయి కడవరి దినాలలో ఎట్లా ఉంటే అనేది పౌలు గ్రహించగలిగాడు ముఖ్యంగా ఈ ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఈ యొక్క వాక్యానికి సాదృశ్యం అన్నట్టు కడవరి దినాల్లో వారు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందుని ఇదంతా మోసపరుచు బోధ అన్నట్టు దయ్యంలో బోధ మోసపరుచు ఆత్మల ఎందును దయ్యంలో బోధ లక్ష్యం లక్ష్యముస్తారంట ఆ విధంగా విశ్వాస భ్రష్టులైపోతారని వాక్యం బహు తేటగా సెలవిస్తుంది కానీ లౌదికీయ సంఘకాలంలో జరిగేది ఇది ఎందుకంటే చివరి సంఘకాలము కడవరి దినములు కాబట్టి పావులు చెప్తున్న విషయం కూడా దానికి సంబంధించిందే లవోదకి అన్నప్పుడు మనం గ్రహించినాం ప్రజల పాలన ప్రజలే పరిపాలించుకుంటారు అనేది వారికి ఎవరు అవసరం లేదు వారికి దేవుడు అసలే అవసరం లేదు యాజకులు అవసరమే లేదు ప్రవక్తలు వాళ్ళకి అవసరమే లేదు అపోసలు అవసరమే లేదు ఎవరు అవసరం లేదు వాళ్ళకి బోధకులు అవసరమే లేదు మేమే పరిపాలించుకుంటాం మాకు తెలిసి ఎట్లా అనేది అట్లా భ్రష్టులు అయిపోతారు అన్నట్టు చివరి కాలం వచ్చినప్పటికీ స్లవోదకీయ చర్చ్ గురించి మనం ధ్యానించినప్పుడు పౌలు ఆ విషయాన్ని మనకి హెచ్చరించాడు నేను ఒక పత్రిక రాసినను ఆ కొలసి రాష్ట్ర అట్లా చేస్తాను కొలసి రాష్ట్ర పత్రిక నాలుగో దేం పదహారు వర్షాలు దాన్ని జ్ఞాపకం చేసింది నేను అనేకమైన పత్రికలు రాసి పంపించినాను మరి లవదీకియాకి కూడా ఒక పత్రిక రాసిన ఆ పత్రిక మీరు కూడా చదవండి అని హెచ్చరించండి అయితే పోయినవరం నేను చూపించిన ఆ పత్రిక పోయింది ఎక్కడ పోయిందో తెలియదు పౌలు ఎన్నో పత్రికలు రాసిండు ఎన్నో లెటర్స్ రాసిండు కానీ ఆ లెటర్స్ అన్ని లేవు ఈరోజు బైబిల్లో ఎందుకు లేవన్నప్పుడు సమర్థించుకుంటా ఉంటారు క్రైస్తవులు ఏంటంటే దేవుని ఇష్టం కదా అది దేవుడు ఏ లెటర్ ఇందులో పెట్టాలనో అందులో పెడతాడు కానీ అవి ఏదో రూపకంగా డిస్ట్రాయ్ అయిపోయినాయి అనేది నేను గ్రహించగలుగుతున్నాను ఎందుకంటే వ్యూహాను భక్తుడు కూడా దాన్ని జ్ఞాపకం చేసిండు ఈశ్వరు ఎన్నో మళ్ళీ చెప్పిండు మాటలు అవి ఇక్కడ కనిపించవు బైబిల్లో ఎన్నో చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు అవన్నీ లేవు బైబిల్లో ఎందుకు లేవు అంటే అవి రాయలేకపోయినారు వాళ్ళు ఆ రోజులలో ఎన్ని జ్ఞాపకాలను అన్నీ రాయగలిగిండు యోహాను భక్తుడు గాని మత్తయి మార్పు వీళ్ళందరూ అవన్నీ మళ్ళీ అవన్నీ మళ్ళీ బైబిల్లో లేవు కాబట్టి అవి లేకపోయినా అది తప్ప రాసడానికి వీల్లేదు కాబట్టి లవోదికే సంఘానికి రాసిన పత్రిక ఈ రోజు లేదు బైబిల్లో అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు వాళ్ళు ఇంటర్నెట్ లో వెతికితే ఎవడన్నా మోసపుచ్చేవాడు ఇది లవదికి రాష్ట్ర పత్రిక అని తీసుకొచ్చి కూడా చూపించవచ్చు కానీ అంత ఈజీ కాదు రాయడం ఆ సంఘానికి రాష్ట్ర పత్రిక ఏందో మనకు తెలియదు కదా ఈరోజు రెండు వేల సంవత్సరాలు విషయంలో ఇంతవరకు ఒవ్వరు దాని గురించి చెప్పాలి నేనైతే ఎక్కడ తినలే ఇంతవరకు కానీ ఈ రోజు కొన్ని విషయాలు నేను దాని గురించి సంబంధించి చూపిస్తే ఎందుకంటే లవోదకియ బహు గర్విష్టి సంఘం ఎందుకంటే అది బహు ధనికమైందనేసి బయలుదేరం చూస్తున్నాం కానీ అది బహుధనికమైన సంఘం కానీ అది ఆత్మీయ దశలో దరిద్రమైన సంఘం అని అక్కడ మనం చూస్తాం ఈ వాక్యాలలో ఇక్కడ ఇదొక్క సంఘంలోనే మనం చూస్తాము యేసు ప్రభుకి ఎక్కడ కూడా ప్రార్థన శివలు ఇచ్చారు ఆయనని ఆయనని పొగిడినట్లు ఆయన గనపరిచినట్లు మనం ఎక్కడ కూడా చూడము ఎందుకంటే ఇది నిలివెచ్చని జీవితమైన సంఘం అయితే ఆశ్చర్యం ఏంటంటే ప్రకృతి సాధన చూస్తే కూడా ఈ సంఘ ఈ పట్టణము లవోదికి అనే పట్టణం ఉండే అక్కడ అండ్ ఉండే చర్చిలు అన్నట్టు ఇవన్నీ అయితే ఆ చర్చ్ ఈ లవోదికి అనే పట్టణానికి బహు దూరంకెళ్ళి నీళ్లు సరఫరా అయ్యాడు అనేది ఆ నీళ్లు శత్రువులు వచ్చి ఏం చేస్తుందంటే ఆ పైపులు పగలగొట్టేటోళ్ళు ఆ రోజుల్లో ఆ పైపులు పగలగొడితే వీళ్ళకి నీళ్లు రావు అన్నట్టు అంత బలహీనమైంది కూడా అవి ఆ పట్టణం వాటి ఆత్మీయ దృష్టితో చూస్తే కూడా వాటికి నీళ్లు సప్లై లేదు ఈరోజు జీవజలము సప్లై ఉంటేనే అది బతకగలదు కానీ అది నీళ్లు సప్లై లేని దాని వల్ల ఉండదు అందుకే అది ఎండిపోయిన చర్చలా కనిపిస్తుంది మనకి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం గురించి ఇందులో మనం చూస్తున్నాం ఈ విషయాన్ని లవోదిక నా పద్నాలుగు వచ్చిన లవోదికలో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా అంటే ఈశ్వర గురించి మాట్లాడుతున్నాడు ఎవరైనా చూపించిన ఈయన సృష్టికి ముందున్నవాడు అనేది ఈశ్వరవు ఇక్కడ యోహాను భక్తులు సాక్ష్యమిస్తున్నాయన గురించి దేవుని సృష్టికి ఆది అయినవాడు అంటే సృష్టి కంటే ఉన్నవాడు అని చెప్తున్నాడు ఆయన చెప్పే సంగతులు వేస్తావు నీ క్రియలను నేను ఎరుగుద్దును అంటే నువ్వు చేసే పనులు నాకు బాగా తెలుసు ఏందా పనులు నువ్వు చల్లగనను వెచ్చగనను లేవు నువ్వు చల్లగనను వెచ్చగనను ఉండిన మేలు అయితే దీనికి సంబంధించిన రకరకాల తర్జుమాలు ఉన్నాయి బైబిల్లో వాటికి సంబంధించిన విశదీకరణలు కామెంటరీస్ కూడా ఉన్నాయి వెచ్చగా ఉండడం ఏంటి చల్లగా ఉండడం ఏంటి అనేది కానీ మనకొక్కరికే ఇది దేవుడు బయలుపరచు మన గ్రూప్ ఏంటంటే ఎప్పుడు నీ కుడికి ఎడమకి రెండు గుంపులు ఉంటాయి మతపరమైన జీవితంలో గుంపులకి ఎప్పుడు కుడి ఎడమలలో రెండు గుంపులు ఉంటాయి ఒక గుంపు చల్లగా ఉంటది ఇంకొక గుంపు వెచ్చగా ఉంటది కాబట్టి నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగద్దని ఎందుకుందంటే అర్థం అదే కుడికి ఒక గుంపు ఉంది ఎడమకి ఇంకొక గుంపు ఉంది అదేంది చల్లని గుంపు అంటే సర్పంలకు సంబంధించింది చల్లగా పాము కాటేస్తుంది ఎక్కడో చల్లగా పొదలో చీకట్లో ఉంది రాత్రి నువ్వు పోతుంటే టక్కున కాటేస్తుంది అట్లా గుర్తు అట్లా జ్ఞాపకం చేస్తాడు దేవుడు ప్రకృతి సాధ్యం వీటిని అదే రీతిగా వెచ్చగా అంటే వేడి కొంచెం వెచ్చగా ఉంటాయి ఇప్పుడు ఎక్కడ మనం చూస్తాము ఆ చలికాలము బండల కింద వెచ్చగా దాఖలు ఉంటాయి అవి తేళ్లు ఒక్కసారి నువ్వు బండ తీసినావు కదా దాని కింద ఇట్లా కుప్పలు కుప్పలు ఉంటాయి తేళ్లు కాబట్టి నువ్వు అట్లా ఉన్నా పర్లేదు ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు ఆ గుంపులలో ఉన్నారని ఆ వాక్యం అదే చెప్తాను చూడండి నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి నువ్వు కానీ నువ్వు అటు ఇటు లేవు అంటే నువ్వు సగం చల్లగా సగం వెచ్చగా ఉన్నావు అంటే నుండి వెచ్చని అంటాం దాన్ని నువ్వు తేలలాగా ఉన్నా సర్పంలాగా ఉన్నా పర్లేదు కానీ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళు నరకని పోతారని వాళ్ళు తీర్మానించుకున్నారు నాకేం పరగబడదు అని నేను ఎట్లైనా నరకానికి పోతాం మేము ఎక్కడికైనా పోతాం పరలోకం పోయినాం ఇంకా ఉందిలే టైం లాస్ట్ మినిట్ లో మేము సిద్ధపడతాంలే అని అనుకుంటున్నారు కానీ వారి గుడితనంలో జీవిస్తారు వాళ్ళు తేళ్లు సర్పంలు దేవుని సేవనే చేస్తున్నాయి అనుకుంటున్నారు కానీ అవి దయ్యముల సేవ చేస్తున్నాయని మనం ఎన్నిసార్లు జీవిపరిచినాం దివారాత్రంలో అవి మన మీద నేరాలు మోపుతా ఉంటాయి సైతాన్ ఎట్లా నేరం మోపుతాడు వాడు ఆత్మ కదా మళ్ళీ వాడి అనుచరులు మన మీద నేరాలు మోపుతా ఉంటారు అది నేను చూపించిన పోయిన వారం రెండు మూడు రోజుల క్రితం మన మీద నేరాలు మోపినప్పుడు మన మీద శాపనార్థాలు పెట్టినప్పుడు మనకు అవి ఆశీర్వాదాలుగా మారుతాయండి కానీ మనము కావాలని తప్పిదం చేసుకొని నేరం మోపించినట్టు చేసుకోవచ్చు మనం సత్యం కొరకు నిలబడ్డప్పుడు మన గురించి మన మీద నేరాలు మోపుతుంటారు అది ఆశీర్వచనం అయితే ఉంటుంది నువ్వు కావాలని చెత పనులు చేసి నీ మీద తెచ్చి తెచ్చిపెట్టుకుంటే దానికి ఎవడేం చేయలేదు అది ప్రకృతి సహజమే కానీ ఇది ఆత్మీయ పోరాటంలో నీకు క్రిటిక నిన్ను క్రిటిసైజ్ చేసిన చాలా మంది ఉంటారు ఏ బ్రదర్ అంతా ఇంటర్నెట్ లో వెతుకుని వచ్చి చెప్తారు బ్రదర్ ఆయన అంతా కాపీ పేస్ట్ చేసుకుని వస్తారు బ్రదర్ ఆయన స్వతహాగా ఏం తెలియదు బ్రదర్ ఆయన నీ మీద నీ లెవెల్ ని దించిపడేస్తారు అన్నారు అయితే నేను నేర్చుకునేది ఏంటంటే నీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడతారో అవన్నీ వానికే వర్తిస్తాయి అన్నట్టు మాట్లాడేటోడికి నీ గురించి తప్పుగా మాట్లాడేటోడు ఎందుకు అట్లా మాట్లాడతాడంటే అవి వానికి సంబంధించే కాబట్టి వాడి ఆత్మ పోషిస్తాడు అటువంటి అటువంటి అదొక అదొక బహుమానం అనే చెప్పాలి ఆ దేవుడి నుంచి ఎందుకంటే వాడు నిన్ను చూసి తప్పుగా అనుకుంటాడు కానీ ఆ తప్పిదములన్నీ వానికి సంబంధించినవి ఎందుకంటే వాడి నోటగలు వస్తున్నాయి కాబట్టి వాడు అనుభవించిండు కాబట్టి అవి చెప్పగలుగుతాడు వాడు ఎప్పుడు చూసినా మనం తప్పులు చేసినాడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి నా మీద తప్పులు మోసేటోడు అంటే చెప్పొచ్చు కానీ అసలు వాడు నేను ఎక్కడుంటానో తెలియదు వాడు నా గురించి చూడలేదు నా గురించి తప్పుదని చెప్తుంటే అవి వారికి సంబంధించినవి ఆ తప్పులు వాడు చేసే పాపపు జీవితము ఇతరులకు రూపాయి ప్రయత్నిస్తాడు అది క్రిటిసిజం అంటాం అవన్నీ మనకి ఆశీర్వచనాలు కావచ్చు కాబట్టి నువ్వు నువ్వు వెచ్చగానే చలగనే లేవంటే రెండు గుంపుల సహవాసంలో లేవు కానీ వాటి అను వాటి గుణగణాలు నీకున్నాయి నులివే నులిగా నువ్వు చలగలేవు వెచ్చగలేవు అంటే అర్థం ఏంటంటే ఆ గుంపులతో డైరెక్ట్ గా గుర్తింపు పొందుతలేవు కానీ కొంతసేపు ఇటు కొంతసేపు అటు అంటావు అదే నులివేసిన జీవితం వాటి మధ్యలో చిక్కబడ్డావు నువ్వు నువ్వు నులివేసగా ఉన్నావు కాబట్టి నేను నోట నుండి ఉమివేయదు అంటే నా శరీరంలో నువ్వు ఒక భాగంగా ఉండలేవు నేను ఉద్దేశించుకున్నాను త్వరగా నిన్ను ఉమిలివేద్దామని నీవు దౌర్భాగుడేవు దిక్కుమాలిన వాడు అంటే నీకు ఏ దిక్కు లేదు అంటే నీకు మార్గం లేదు ఈశ్వరవే దిక్కు కదా ఈశ్వరవే మార్గం దిక్కు అంటే మార్గం డైరెక్షన్ కాబట్టి నువ్వు దరి తర్వాత దిగంబరుడు అయినా అంటే వీడికి బట్టలు లేవని చెప్పి రక్షణ వస్త్రం లేదన్నట్టు ఈ చర్చి మొత్తం కాస్ట్ చేసినట్టు ఈ చర్చి నీటి వస్త్రములు లేవు ధనవంతుడు చూడు చాలా నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను ఇది చర్చ అనేది ఎప్పుడు ధనం మీదనే ఉంటుంది వ్యామోహం ఎప్పుడు డబ్బు కావాలా డబ్బు కావాలా అందుకు వాళ్ళు సేవ చేయలేరు దేవుని సేవ ఎందుకంటే వాళ్ళకి ధనమే దేవత అయిపోయింది వాళ్ళకి తెలియక లక్ష్మిని పూజిస్తున్నారు వాళ్ళు పెట్టుకోలేదు సభలు వచ్చినాక ఏమనుకుంటారు నాకేమీ పొదుపు లేదని చెప్పుకుంటున్నావు ఇది చర్చ బహు బహుధనికంగా అయిపోయింది క్రైస్తవం మతం ఒక్కసారి డబ్బు వచ్చింది అనుకో ఇక దానికి సంబంధించిన వ్యామోహాలన్నీ మీకు వస్తా ఉంటాయి నెక్స్ట్ త్రాగుడు విభిచారం ఇవన్నీ ఎవరు చూస్తలేరు అనుకుంటావు కానీ తప్పక దేవుడు వాటిని బయట తీసుకొస్తారు ఎందుకంటే వాడు పొంచి ఉంటాడు నువ్వు ఎంత రహస్యంగా చేసినా వాణి ద్వారా దీన్ని బయట తీసుకొస్తాడు దేవుడు ఎందుకంటే దేవుడిని అవమానపరిచేవాడు కాదు కాబట్టి నువ్వు ధనం వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును నీ దిశ మళ్ళా సృష్టి కనబడకుండానట్లు ధరించుకున్న తెల్లని వస్త్రమును నీకు కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను కొనుక్కోవాలా కొనడం అంటే సునాయాసం కాదు కొనాలంటే ఒకటి ఇస్తే ఇంకోటి ఇస్తాం కదా కొనడం అంటే అర్థం అది ఒకటి పొందుకోవాలంటే ఇంకోటి ఇవ్వాలా షాప్ కి పోయినప్పుడు ఒకటి ఫ్రీ ఇవ్వడు కదా పొందుకోవాలంటే ప్రయాసపడాలి టైం పెట్టాలా అది అవసరం ఉంటే ఎంత దూరమైన పోతాం కొనుక్కోవడానికి చాయ్ తాగాలన్నప్పుడు పటాలు ఒక పర్టికులర్ ఇరాని చాయ్కి పోవాలని ఆశపడి పరిగెత్తుతా ఉంటాం బిర్యానీ తినాలంటే ఫలాని హోటలే తినలేదు అక్కడ వరకు పోతారు అన్నట్టు అక్కడ పోయే తీసుకోవాలన్నట్టు కాబట్టి ప్రతిది కొనుక్కోవాలా నథింగ్ ఈజ్ ఫ్రీ నేను ఎప్పుడు చెప్తా ఉంటది ఈ లోకంలో ఏది ఫ్రీ కాదు రక్షణ అనుభవం కూడా ఫ్రీ కాదు ఎందుకో తెలుసా ఆయన కొన్నాడు అది నువ్వు కొనుక్కోవాల్సి అని ఆయన కొను నువ్వు ప్రయాసపడుతున్నావు నేను కొనుక్కోలేదు ఎందుకంటే నా దగ్గర లేదు ఆ యోగ్యత ఆ విలువ కాబట్టి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఎవరు స్ట్రో తప్ప ఇవ్వరు దాన్ని నాకు ఇవ్వలేరు ఆయన తన రక్తాన్ని ప్రాణాన్ని క్రయదానంగా పెట్టి అది కొనుక్కున్నాడు కాబట్టి నాట్ ఫర్ ఫ్రీ ఈ లోకంలో ఏది కూడా ఫ్రీ ఉదాహరణకి మనం సేవకు పోతాం ఎంతో దూరం పోతా ఉంటాం వాళ్ళు ఫ్రీ అనుకుంటారు కానీ మనకు తెలుసు అది ఫ్రీ కాదని ఎవరెవరు ఖర్చు పెడుతున్నారు ఫ్రీ పెట్రోల్ కోరో ఖర్చు పెడుతున్నారు మోటార్ బైక్ ఎవరో ఖర్చు పెడతారు బస్కి ఎవరో ఖర్చు పెడుతున్నారు అక్కడ ఫుడ్కి ఎవరో ఖర్చు పెడుతున్నారు ఎవరో ఒకరు ఖర్చు పెడుతున్నారు ఏది కూడా ఫ్రీ కాదు ఈ లోకంలో ఒకటే తేడా ఏంటంటే నువ్వు ఫ్రీగా తీసుకుంటున్నావు అంటే అది నీ నీ తరఫున ఎవరో ఖర్చు పెట్టింది నీ తరఫున ఎవరో కొన్నారు అది అంతే తేడా ఏ ప్రభు ఏ రీతిగా అయితే నీ రక్షణని కొన్నాడో అదే రీతిగా నీ తరఫున ఎవరో నీ ఆహారం కొనిస్తారు నీకు ఉచితంగా అందుకే బహు కష్టతరం నేను అందుకే నేను నాకు ఎక్కడ పోయినా తినబుద్ధి కాదు ఎందుకంటే నేను ఫ్రీగా తింటాను నేను ఫ్రీగా తినబుద్ధి కాదు ఏదన్నా ఇవ్వాలి ఆ రిటర్న్ లో దేవుని వాక్యమే మనల్ని ఆ రీతిగా హెచ్చరిస్తుందండి నాకేమీ కొదువ లేదు అనుకుంటున్నావు ఇది మీకు తెలుసు కదా పదమూడవ పదిహేడవ చివరి భాగంలో ఏ శ్రవ చెప్పిన ఉపమానం ఒక తర్వాత తెలుసు నాకు బహు సమృద్ధిగా పంట ఫలించింది అది నా కోట్లలో నింపుకుంటున్నా నాకు ఇంకా ఏం కొద్దిగా లేదు నేను స్థితిని సాగి సృష్టిస్తాననుకుంటే ఓరి మూరు కూడా ఈ రాత్రి నీ ప్రాణము విడిచి వెళ్ళిపోబోతుంది కాబట్టి ఈ లవోదికే దీనికి సంబంధించి ధనానికి సంబంధించింది ఏసులో చెప్పిన ఉపమానం దీనికి సంబంధించింది యాక్చువల్గా అయితే ఆ రీతిగా ఎవరు ధ్యానించారు కానీ కాబట్టి దీనికి ఈ సంఘానికి దేవుడు అవసరం లేదు అదే మనము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది వర్షాలు చూస్తాం దానికి సంబంధించిన విషయము and I my soul soul so has much good ఒకసారి చూడండి తెలుగులో చదువుతాను నేను ఇంగ్లీష్ లో కొంచెం డిఫికల్ట్ తెలుగులో చదివితే అర్థమవుతుంది బాగా పన్నెండవ లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం నా ప్రాణంతో ప్రాణమా చూడండి మనకు తెలుసు మనుషులని మూడు భాగాలు కదా మనిషి ప్రతి మనిషి భాగాలంటే శరీరము ప్రాణము ఆత్మ ప్రాణము సెంటర్లో ఉంటుంది మధ్యలో ఉంటుంది అన్ని కాబట్టి ఈ ప్రాణం ఏం చేస్తుంది మన శరీరాన్ని వాడుకుంటుంది దాని కోరికలు తీసుకోవడానికి కొరకు కానీ ఆ రెండింటికి లీడరు ఆత్మ ఉండాలా కానీ ఆత్మ మాటలు వినరు అసలు ఈ రెండు అందుకు ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది జీవం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది రక్షణ ఓడుకోవడం జరుగుతూ ఉంటుంది పాపంలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ నడిపిస్తూ ఈ ఆత్మ లీడర్ తీసుకుంటుంది లీడర్షిప్ అయితే ఇక్కడ అదే వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటుంది నా ప్రాణంతో ప్రాణమాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ ధనికుడు అంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రాణంతో నా ప్రాణంతో ప్రాణమ్మ అనేక సంవత్సరం విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగము సంతోషించమని చెప్పు కొందరు అనుకోలేదు అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు అడుగుచున్నారు అంటే ఎవరు చెప్పండి ఇరవై వచనంలో ఉంది అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు ఎవరు అడుగుతున్నారో మీరు బాగా అర్థం చేసుకోండి నీవు సిద్ధపరిచినవి ఎవరి వాగునని అతనితో చెప్పాను ఎవరు అడుగుతున్నారో వాడే తీసుకుపోతారు అటు దేవుడు అడగడు వాటి కొరకు కొంతమందిని పెట్టింది దేవుడు వాడి అనుచరు అనుచరులు ప్రాణాలు తీసుకుంటారు అంతా మరణించారు ఇప్పుడు చూడండి ఇరవై ఒకటో వర్షాలు చూస్తే మీ మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ కావాలనే కదా మనం చెప్పండి ఈ వాక్యాన్ని నువ్వు నీ సొంత ప్రసక్తితో మోసంతో ధనాన్ని ఆర్జించుకుంటున్నావు కాబట్టి నాకు దేవుడు అవసరం లేదనుకుంటున్నావు అది దక్కయ్య అంటే దేవుడు అవసరం లేదు నాకు అది నేనే చూసుకుంటా కానీ ఇరవై ఒకటో వర్షం ఏమంటుందంటే దేవుని ఎడల ధనవంతుడు కాక బాగా అర్థం చేసుకోండి దేవుని ఎడల ధనవంతులు కావాలా మనం రక్షణ అనుభవం పొందిన వాడు ధనవంతుడు కావాలా ప్రభులోనే ధనవంతు ధనాన్ని సంపాదించుకోవాలి యథార్థంగా అట్లగాక తన కొరికే వాడు అలాగనే ఉండని చెప్తాడు అంటే నరకానికి పోయేవాడు లాగా ఉంటాడు ఆ ఉపమానాన్ని చెప్పబడ్డ ధనవంతునికి సంబంధించింది దేవుని ఎడల ధనవంతుడు మనం కావాలా ఇది మీరు అర్థం చేస్తారు అంటే ధనవంతుడు కావడం తప్పు లేదని వాక్యం చెప్తుంది దేవుళ్ళ ధనవంతులే కాకపోతే ఈ లోకంలో ధనవంతులే అంటే తిని తాగి పండగలు చేసిన టైప్ పండగ క్రైస్తవ జీవితం అంటాం దాన్ని అందుకని ఆ లూకాసు వార్తలను మనము ఇరవై రెండవ వచనంలో అంతటా ఆయన తన శిష్యులతో ఇతను ఈ హేతువు చేత అంటే ఇటువంటి కారణం చేత మీరు ఏమి ఏమిమో అని మీ ప్రాణంను చేయను ఏమి ధరించుకుందమో అని మీ దేహం గురించి చింతిపక ఏం చేయగలండి రెండు విషయాలు మనం చూసినాం ఏమి తిందమో అని మీ ప్రాణంలోకి ఆశ ఉంటుందంట ఏమి ధరించుకుందామో అని మీ శరీరానికి ఆశ ఉంటుందంట కాబట్టి రెండు విషయాలు చూస్తుంది ప్రాణము శరీరం మీ దేహం అంటుంది ఇక్కడ ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురిచేనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గురిచేనను చింతింపక ఆహారం కంటే ప్రాణం వస్త్రం కంటే దేహములు గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తము వాటికి గరిసే లేదు కొట్టు లేదు అయిన దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాబట్టి నవోదిత సంఘము ధనానికి సంబంధించిన సంఘం బహా బహుగా ధనాన్ని ఆర్జించుకుంది కాబట్టి అది దౌర్భాగ్య స్థితిలో ఉంది దిక్కు లేదు దానికి కుమాలింది అంటే డైరెక్షన్ లేదు అది ఎక్కడ పోతుందో దానికి వెళ్ళనే వెళ్ళదు డైరెక్షన్ లెస్ అంటారు కాబట్టి చూడండి ప్రకటన గ్రంథాలను మనం ఇప్పుడు చూస్తున్నాము పంతొమ్మిదవ మూడవ అధ్యాయం పంతొమ్మిది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఆరు మనసు పొందవచ్చు ఫార్మన్స్ పొందడం అనేది ఆసక్తికి సంబంధించింది బహు ఆసక్తి చూపించాల మనుషులు అందుకే నువ్వు వాళ్ళని సత్యంతో ప్రోత్సహించాలా ఫార్మన్స్ ఎంత విలువైంది ఎంత అవసరం అనేది ఆసక్తి కల్పించాలా వాక్యం ఏసులో ప్రేమించే వాళ్ళందరినీ శిక్షిస్తారు ఎందుకు వాళ్ళు మారుమని పొందాలని ఇరవై లక్షంలో నవతి మాట్లాడుతుంది ఇప్పుడు చూడండి ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను సంఘంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడైనా తలుపు యొద్ద బయట తలుపు వేసింది బయట నిలిచి తట్టుతున్నాడు అంటే తలుపు మూసింటాడు కదా తట్టేది కాబట్టి వీళ్ళు లోపల ఉన్నారు తలుపు వేసుకున్నారు ఏసుతో బయట ఉన్నాడు ఎవడైనా నా స్వరం ఎలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో అతను భోజనము చేయదు ఈ ఆశయం ఎవరు నన్ను ఆహ్వానిస్తారో వాడు ఇక్కడ చాలా ఆశ్చర్యపరిచి ఏంటంటే ఇరవై వర్షంలో ఎవడైనాను నా స్వరము విని కాబట్టి ఆయన స్వరం వినడం ఎవరు వింటలేరు ప్రార్థనలు చేస్తారు కానీ నా స్వరం వింటలేరు లవదీక సంఘంలో ఎందుకు ప్రవచనాలు అంటే వినేటోడు లేడు ఆయన స్వరం వాక్యాలు గంభీరంగా చెప్తారు అద్భుతాలు జరుగుతాయి అన్ని జరుగుతాయి కానీ ఆయన స్వరం వినేటోడు లేడు అందుకు జలప్రలయం వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయినా మాంసం గురించి అందరినీ కొనిపోయింది నరకాన్ని లాగునది అందరినీ కొనిపోతుంది ఎక్కడ కొనిపోబోతుంది సంఘం రాష్ట్ర సంఘం ప్రేమ ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయదు నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండని ఇచ్చేదను జబదయ్ కుమార్ల గురించి మనకు తెలుసు ఒకటి పుడి పక్కన ఒక జన పక్కన పెట్టుకోమని అడుగుతున్నాడు వాళ్ళ వచ్చి అది నా చేతిలో లేదంటుండే ప్రభు కానీ ఇక్కడ అంటున్నాడు జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదని దీని కొరకు మనం ప్రయాసపడాలి ఇప్పుడు కొట్లాడాలి మనం బ్రదర్ సిస్టర్స్ నేను పోయి కూర్చుంటా నేను పోయి కూర్చుంటాను నా ప్రభుతో పాటు ఆయనతో పాటు లవోదికే సంఘానికి చివరి అవకాశం అన్నట్టు నువ్వు జయించాలా నువ్వు ఉంటుంది మహా ఆత్మీయ పోరాటం ఇది బహు భయంకరమైన పోరాటం నాకైతే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి సైతాను ఆటంకాలు కొట్లాట అవి వచ్చేస్తున్నాయి అన్ని నిద్ర ఊపిరి వచ్చేస్తున్నాయి నా ప్రాణంతో ప్రాణాన్ని లాక్కొని తీసుకోవడానికి ప్రయాసపడుతున్నాయి వాడితో కొట్లాడుతున్నాను అనుకోండి నాకు శక్తి సరిపోతుంది కొన్నిసార్లు కొట్లాడుతున్న కారణాలు ఏమో చూపించు నువ్వు వాటి మీద సంపూర్ణమైన శక్తి పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు దాని కొరకు నేను ట్రైన్ చేస్తుంది వెయిట్ చేస్తున్నా మంచి అవకాశం దాని కొరకు ఎదురు చూస్తాను ఉపాసం సాధనలు చేస్తేనే కానీ నువ్వు వాడి మీద శక్తి పొందుకోలేవు ఎందుకంటే నువ్వు ఎంతగా ఆహారం పొందుకుంటే నీ ప్రాణము మంచిగా సుఖంగా ఉంటుంది నీ శరీరము గాఢ నిద్ర కలుగుతా వాటిని నువ్వు సాధువు చేసుకోవాలంటే నువ్వు ఉపాసం ఉండదు ఎప్పుడైతే నువ్వు ఉపాసం ఉంటావో నీ ఆత్మ నీ ప్రాణము మేల్కొని ఉంటుంది నీ ఆత్మ ఆత్మ శక్తి పొందుతూ ఉంటుంది నువ్వు శారీరకంగా ఉంటే ఆత్మ బలహీనంగా అయిపోతుంది ఈ లోకంలో ఆశలు కలిగి ఈ లోకంలో ఏదో తిందాం తాగుదాం అనుకున్నప్పుడు నీ ఆత్మ బలహీనం అయిపోతుంది నీ ప్రాణము బలపడుతుంది నీ శరీరం ఉక్కిపోతుంటది అందుకే వయసు త్వరగా గట్టించిపోయి ఆయుష్ కంటే ముందే తగ్గిపోతుంటది జీవం ఈ సీక్రెట్ నాకు అర్థమైంది ఇప్పుడు దేవుడు మనిషి నన్ను ఆయుష్ మినిమం డెబ్బై మాక్సిమం నూట ఇరవై పెట్టిండు అంటే నువ్వు నూట ఇరవై సంవత్సరాలు బ్రతకచ్చు కానీ నువ్వు డెబ్బైకి ఎగిరిపోతున్నావు అంటే ఎక్కువ శరీరాన్ని పోషించాను నీ నీ ప్రాణానికి నువ్వు స్వేచ్ఛని చేసినావు ఏమైనా చేయాలి నీ ఆత్మ మాట్లాడుతుంది ఇప్పుడు ఎందుకట్లా చేసినావు నీ నీ ఆత్మకు నీ ప్రాణాన్ని నీ శరీరాన్ని అప్పగించింటే నీ ఆయుష్ దీర్ఘంగా వాక్యాలు అర్థం కాక ఆయుష్ పోగొట్టుకున్నారు చాలా మంది పాస్టర్ సేవకులు చర్చ్ మెంబర్స్ చాలా మంది పోగొట్టుకున్నారు వాళ్ళు శరణాన్ని పోషించుకొని అది రోగగ్రస్తం అయిపోయింది డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల రోగాలు పెట్టేసుకున్నారు దాన్ని బాగా పోషించేసి అవసరం లేనంతగా తినడం ఎంత అవసరం అంతే తినాలగా శరీరాన్ని విపరీతంగా దాన్ని పోషించేసి అవసరం లేని దాన్ని శతం కృషింపజేసి వయసు ఉన్నవాడు ముసలియోడ్లాగా కనిపించడం వెళ్ళిపోతుంది లావుగా అయిపోయింది ఏం చేస్తాడు దేవుడు ఏం చేయడు కదా ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేదు అన్నట్టు కాబట్టి మనము ఆయనతో పాటు ఆ సింహాసనం మీద కూర్చోవాలా అనే తపన ప్రవచించే కష్టానికి హెచ్చరిక నుంచి మనం నేర్చుకోవాలా జయించు వానికి నాతో కూడా నా సింహాసనం ప్రతి ఇచ్చేదని మీరు జయించాలి శ్రమలను జయించాల కాంప్రమైజ్ కావద్దు విత్రా కావద్దు ఎన్నెన్నో ఆటంకాలు వచ్చినా వాటన్నింటినీ మనం జయించుకుంటూ పోవాలా మన శరీరాన్ని అదుపులోకి తీసుకోవాలా మన ప్రాణాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలా మన ఆత్మకు వాటిని అప్పగించాలా నా ప్రాణమా నా శరీరమా నా ఆత్మ గైడెన్స్ లో మీరు ముందుకు పోవాలా ఆయన వాటి మరణం నేర్చుకోవాలా యేసు క్రీస్తులో మీకు ఆజ్ఞాపిస్తున్నా మీకు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడానికి వీల్లేదు నేను నిద్రపోయినా కూడా నా ప్రాణమా ఎటువంటి నువ్వు పరిగెత్తడానికి వీల్లేదు దేవుని కార్యంలోనే ప్రకటించాలను అన్న ప్రార్థన నీకు అవసరం తనకు వీలైతే ఆ పత్రిక ట్రై చేద్దాం ఎక్కడ దొరుకుతుందేమో ఇంటర్నెట్ లో లవదీకి సంబంధించిన మొత్తానికే ప్రభుని విడిచిపెట్టేసిన పౌలు ఆ సంఘానికి సంబంధించిన విషయాలు రాసుకుంటాడు అందులో అది ఏంటంటే ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు కానీ నేను వరకు ప్రయత్నం చేస్తాను ఎవరికైనా దొరుకుతుంది ఆ పుస్తకం ఎవరికి దొరికినా దాన్ని ఆశతో లేకపోతే ప్రార్థన చేసి ప్రవ్వా పౌలు లవోదికి ఏం రాసిండు ప్రవ్వా అది నాకు బయలుపరచు ప్రభావ నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకంటే నేను ఉంటుంది ఆ కాలంలో మళ్ళీ మనుషులకి వాటిని చూపించాలా ప్రభావ నాకు అది బయలుపరచు ప్రభావ అని ప్రార్థించినప్పుడు నేను నమ్మదగిన వాడు తప్పక చూపిస్తాడు మనకి కాబట్టి లవదీగకు సంబంధించిన విషయాలు మనం ముగించక ముందు మొదటిదిగా నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడు దిగంబరి టూ పాయింట్స్ ఈ చర్చి గుణగణాలు దౌర్భాగ్యం దౌర్భాగ్యం చెప్పండి ఎవరన్నా చెప్పగలరా దౌర్భాగ్యం అంటే ఏందో ఇంగ్లీష్ లో చూస్తున్నాను నేను bible seventeenth verse seventeenth verse ఏముందబ్బా ఓకే చాప్టర్ త్రీ సెవెంటీన్ ఆయన I have acquired wealth and do not, not need a thing. Wretched ah, English లో ఏంటంటే దౌర్భాగ్యాన్ని రెచ్చడ్ అని ఉంది రెచ్చడ్ మీది ఏందో నేను చూస్తున్నా ఇంటర్నెట్ లో డిక్షనరీలో రెచ్చడ్ యూజ్లెస్ పనికిరాని వాడవు ఎవరు భాగ్యం అంటే పనికిరా భాగ్యం లేదన్నట్టు అంటే పనికిరాని వాడవు అన్నట్టు అంటే దేని పనికి వస్తావు ఈ లోకంలో అంతా సంపాదించుకోవాలని దేవునికి పనికిరానికి పోయేవాడు కాబట్టి ఈ చర్చ్ దేవునికి పనికి రాకుండా పోతుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి దౌర్భాగ్యము పనికిరానికి దిక్కుమాలింది అంటే ఎక్కడ పోతుందో తెలియదు దరిద్రుడు దరిద్రం అంటే పేదరికం అనేది ఆత్మ ఆత్మీయంగా ప్రకృతి సహజంగా ప్రకృతి సహజంగా అంటే వాళ్ళు రిచ్ అనుకుంటారు కానీ వాళ్ళు పేదవాళ్ళు యాక్చువల్గా గురుడి దేవుని వాళ్ళకి పోయిందా ఎన్ని గౌరవాలు దరిద్రుడు దృఢివాడు దిగంబరుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుణగణాలు ఉన్నాయి దౌర్భాగ్యుడు అంటే పనికిరాని వాడు దిక్కుమాలిన వాడు అంటే గమ్యం లేనివాడు దరిద్రుడు ఆత్మీయంగా గుడ్డివాడు ఇంకా ఏం చూడలేడు అన్నాడు వాళ్ళకి గ్రంథం తర్వాత జరిగినట్టు ఇసల్ఫలు ఏ రీతిగా అయితే గుడ్డివారు అయిపోయినారు మూడు వందల సంవత్సరాలు ఈరోజు అట్లనే ఉంది దిగంపరుడు రక్షణ లేదు ఉత్సాహంగా పాటలు పాడతారు అంతే ధనవృద్ధి అనుకున్నారు నాకేం కొనుగోలేదు అనుకున్నారు కాబట్టి వీళ్ళు రక్షణ పోగొట్టుకున్న వారన్నది జ్ఞాపం దిగబడుతుంది దిగంబరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలని చెప్తాను తెల్లని వస్త్రాలు వేసుకో అంటే నీటి వస్త్రాలు ధరించుకో రక్షణ అనుభవం పొందుకో నీ కను దృష్టి కలగాల కాటుక పూసుకోవాలా ఏంటంటే కను కనులకు హీలింగ్ అవసరం స్వసత అవసరం నీకు బుద్ధి అవసరం అని చెప్తున్నాను ఆయన శిక్షకి నువ్వు నువ్వు భరించాలంటాడు అంటే గొప్ప జనం అందరూ హతసాక్షులు కాక తప్పదు ఈ వాక్యం ప్రకారంగా ఆయన ప్రేమ అట్లా ఉంటుంది అన్నట్టు అప్పుడు వాళ్ళు ఆసక్తి కలిగి మారు మనసు శ్రమల కాలంలో కాబట్టి మనము ఆయనతో పాటు కలిసి భోజనం చేసే టైం దగ్గర సిద్ధమైపోయింది ఆయనతో పాటు మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటే కాళ్ళకి సిద్ధమైపోయినాం అటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అందరం పొందుకోవాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుల వారు దేవ వదనాలు వేసయ్య లవదీకీయ సంఘకాలకు కాలం సంబంధించిన విషయాలు ఎన్నోన్నో మీరు మాతో మాట్లాడుతున్నారు వాటిని బట్టి మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అయినా ఓ ప్రభా బహు భయంకరమైన కాలంలో మేము ముంచిన కానీ ఎవరు చూడలేని స్థితిలో ఉన్నారు ప్రభా యథావిధిగా ఉదయం లేసి వెళ్ళిపోవడము ఇంటికి రావడము తిని పండుకోవడం తిన్నమా పండుకున్నమా తెల్లారిందా అన్న జీవితం అయిపోయింది క్రైస్తవ జీవితం కానీ ప్రభు మీరు ప్రతిసారి మీ బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఎవ్వరు దానికి మనసు చూపిస్తారు లవదీకే సంఘకాలం నేనే పరిపాలించుకుంటా నాకు కూడా అవసరం లేదు నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటుంది ప్రభావ ఓ నైనా క్షమించమని ప్రార్థిస్తాం కనికరించమని ప్రార్థిస్తాం గొప్ప జనం పట్ల మీ యొక్క కనికరం చూపించమని ప్రార్థిస్తాం మీ యొక్క దయ అనుగ్రహించమని ప్రార్థిస్తాం గొప్ప లక్ష మందిని ఆశ్రయించి నడిపించమని ప్రార్థిస్తాం నూతనమైన కార్యం చేస్తారని చూపిస్తున్నారు ప్రభావ విశేషమైన అద్భుతాలు మీరు వాళ్ళ సేవలో నడిపిస్తున్నారు ప్రభావ వాటి కొరకు ఎదురు చూస్తున్నాము మమ్మల్ని సిద్ధపరిచి మహిమనందమని ప్రార్థనలో పాల్గొన్న వారందరిని ఆశ్రయించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె హలలుగా సరే మనం ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ ఎస్ఐనికే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రం నాయన మహోన్నత సర్వశక్తివంతుడ సర్వలోక సృష్టికర్తమైన దేవ వందనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభావ దాన్ని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఏదైతే ప్రభావ మేము లవోదిక సంఘం గురించి మేము ధ్యానిస్తున్నామో ప్రభావ ఆ సంఘపు వారి వల్ల నా తండ్రి మేము ఇప్పటి వరకు ఉండొచ్చిన ప్రభావ మేము ఉన్నాం నా తండ్రి ఇకపై నా ప్రభావ మేము ఆ రీతికి ఉండడానికి వీలు చేసే ప్రభావ ఇంకనూ ప్రభావ మేము మా హృదయాలు బయట నా తండ్రి మీరు ఉంచడానికి వీల్లేదు నా ప్రభావ మమ్మల్ని మిమ్మల్ని మా హృదయాల్లోకి ఆహ్వానించాల ప్రభా నా తండ్రి మీ యొక్క చిత్తాలు మీ యొక్క కార్యాలు మేము చేయగలగల ప్రభావ నా తండ్రి నువ్వు నా హృదయంలో ఉంటే నా ప్రభావ నా కొదవ ఏది లేదు నా ప్రభావ నా తండ్రి నేను సమస్తము నీ నామంలో చేయగలను ప్రభావ నా తండ్రి ఇంకనూ ప్రభావ నేను బయట ఉంచుకుంటున్న నా తండ్రి నా హృదయంలో నేను ఆహ్వానించి గొప్ప హృదయ శుద్ధిని నాకు అనుగ్రహించిన తండ్రి ఈ హృదయం హృదయ శుద్ధి మాకు అనుగ్రహించి ప్రభా నీ కృపా కనికరం మాకు చూపించిన తండ్రి నీ మార్గం మాకు చూపించిన ప్రభా నీ మార్గంలో మేము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ప్రభా మా దేహములు మా యొక్క సమస్తము నా ప్రభా నీ యొక్క మహిమార్థమే మేము వాడాల ప్రభా నా తండ్రి సమస్తము నా ప్రభా నీ మహిమార్థమై మేము వాడుకోవాలా ప్రభా తండ్రి మా క్రియల ద్వారానే నువ్వు మహిమ నా తండ్రి ప్రభా మా క్రియలు అంతటి పవిత్రమైనవిగా మేము మార్చుకోవాలా తండ్రి మా జీవితాలను మేము మార్చుకోవాలా ప్రభా తండ్రి మేము మీరు అక్కడికే మేము సిద్ధపడాలా ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలి దేవా అటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి లోకస్తుల వల్ల మేము నాశనం కాకుండా నా తండ్రి ఇంకా నువ్వు ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినావు దేవా ఇంకా నువ్వు ప్రభా నీ కృపా కనికరం మాపై ఆయన మమ్మల్ని నడిపించిన తండ్రి నీ శక్తి నీ బలం లేనిదేనా ప్రభా ఈ దుష్టమైన లోకంలో మేము నడవలేము నా ప్రభా నీ శక్తి నీ బలం లేకుండా ప్రభా సాతాన్ని ఎదిరించలేం నా ప్రభా అటువంటి శక్తి శక్తి బలాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా నీ చిత్తం మాకు అనుగ్రహించిన ఆయన నా తండ్రి నీ చిత్తం ఎరిగి మేము నడుచుకున్న సహాయం అనుగ్రహించిన ప్రభా నీ మార్గమున నీ ఇరుకు మార్గమున మమ్మల్ని నడిపింపజేయమని నా తండ్రి నువ్వు ఎంతో గొప్ప దేవుడు నా తండ్రి నువ్వు ఎన్నో ఎంతో ఎన్నో రీతిగా మాట్లాడగలవు నా ప్రభా అంకను ప్రభా మా చెవులు నా తండ్రి మీ స్వరం వినలేకున్నాయి ప్రభా మా చెవులు మా చెవులకున్న చెవిటితనాన్ని తీసివేయండి ప్రభా మీ ఆత్మీయ చెవులు మాకు అనుగ్రహించండి ప్రభా ఇంకా నువ్వు మీ చిత్తం మేము ఎరగలేని వారిగా ఉన్నాం నా ప్రభా నా తండ్రి మీ చిత్తం ఎరుగు వారిగా నా తండ్రి మా మా యొక్క తలంతులు మార్చండి ప్రభావ మా యొక్క తలాంతులు పరిశుద్ధపరచండి నా తండ్రి నా తండ్రి సాతాను క్రియలేవో ప్రభా నీ క్రియలేవో మేము తెలుసుకోవాలి ప్రభా నీ తలంపులేవో మేము తెలుసుకోవాలి ప్రభా నా అటువంటి వివేచన జ్ఞానం మాకు అనుగ్రహించిన తండ్రి మీ కృపచప్ర మమ్మల్ని నడిపించమని క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ మంతుడా నీకు వందాలేసయ్యా జీవం గల తండ్రి జీవాధిపతి మహోన్నతుల తండ్రి నీకు వందాలేసయ్యా కృపా సత్య సంపూర్ణ తండ్రి మీకు వందాలు ప్రభా ఇక మధ్య కనీసంలో ప్రభా నైనా మీ వాక్యందరూ మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందాలకయ్యా మీకు జీవం ప్రభా నా తండ్రి యేసు ప్రభా దేవా దేవ మా ఆత్మ ప్రభా శరీరము జీవం ఏకం కావాలి ఇసు ప్రభా నా దేవ నా తండ్రి నీకు వందాలు ప్రభా నా దేవ మీ ఆత్మకు మేము చోటు ఇవ్వాలా ప్రభా పరిశుధాత్మ అభిషేకం మేము పొందుకోవాలా ప్రభా నైనా ఇసు ప్రభ లేకుంటే ప్రభా ఆ మూడింటిని మేము కంట్రోల్ చేయలేం ప్రభా అది మనసు తరపది ఇదలు పోతుంటే ప్రభా ఈ లోకమే తిరుగుతూ ఉంటుంది ప్రభా ఓ ప్రభది మా మీ యొక్క ఆత్మ కంట్రోల్కి మేము తీసుకోవాలంటే మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు ఎంత అవసరం ప్రభా నైనా ఇసు ప్రభ మీ ఆత్మ చేత మేము నడిపింపబడాల ప్రభా మాకు ప్రాణం మాకు ఆత్మ ప్రభ జీవం శరీరం ప్రభా మూడు తోడు ప్రభావ ఆయన మీ ఆత్మ చేతిని నడిపించబడాలి ప్రభావ మీ ఆత్మ మాకు అనుగ్రహించినందుకే నీకు వందాలేసయ్యా గొప్ప దేవానికి వందాలేసయ్యా లౌదిక సంఘం ప్రభావ చివరి కాలంలో ప్రభావ ఓ ప్రభా ప్రజల పాలన అనేక ఆ విధానంలో ప్రభావ ఇసు ప్రభావ అది ఆ కాలంలో జరుగుతుంది అది తిరిగి ఈ కాలంలో కూడా జరుగుతుంది ప్రభావ నైనా ఏసయ్య మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఆ పత్రిక ఉంటే ప్రభావ మేము ఎన్నో విషయాలు తెలుసుకునే వాళ్ళం ప్రభావ కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనలో ప్రభావ ఆ పత్రికలో ఏం బయలు ఏం రాసిందో ప్రభావ పౌరులైనా పౌరుకు మీరు ఏం బయలుపరిచిందో ప్రభావ అది మేము ఆత్మలో మేము అది చూడగలగల ప్రభా ఎందుకంటే ప్రభా ఖచ్చితంగా మీరు బయలుపరిచి ఉంటారు ప్రభా ఆ వాక్యం ప్రకారంగా ప్రభా కాబట్టి బయలుపరిచింది ప్రభా ఖచ్చితంగా అది మేము పొందుకోగలం మీ ఆత్మ ద్వారా ఎందుకంటే ప్రభా ఆత్మ చేతిని అవి వివేచించదగను అని వాక్యం చెప్తుంది ప్రభా ఆత్మ వల్లనే అవన్నీ బయలుపరచబడతాయని మీ వాక్యం చెప్తుంది ప్రభా కాబట్టి నయ మీకు పరిశుధాత్మకు మేము చోటు ఇవ్వాలా ప్రభా నైనా యేసు ప్రభావ మీరే మాకు సహాయకరిగా నడిపించడం ప్రార్థిష్టమైన భయంకరమైన చీకటి కాలంలో శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా నైనా ప్రతి శ్రమలో నుంచి మేము విజయం పొందుకోవాలా ప్రభా నాదేవో దుష్టుడు ఎంతో భయంకరంగా పనిచేస్తుంది ప్రభా నా తండ్రి వేసు ప్రభావ నీకు కొట్లాడాలంటే ప్రభావ మేము మీకు శక్తిని మేము పొందుకోవాలా ప్రభా ఆయన ఉపవాస ప్రార్థనలతో ప్రభావ మేము కనిపెట్టుకోవాలి మీకు స్వరంలోనైనా మాకు అంతరంగా కూర్చొని మేము బలపరుచుకోవాలా ప్రభా ఓ ప్రభా నా తండ్రి మా చెవులను స్వస్థపరిచిన ప్రభావ మా కళ్ళను స్వస్థపరిచిన ప్రభావ ఆయన యేసు ప్రభా మీకు సత్యం మేము చూడాలంటే ఓ ప్రభావ మా కళ్ళను ప్రభావ మీరు స్వస్థపరిచిన ఆత్మీయ నేతలు మీద ఇప్పని ప్రభావ నా దేవ నా ప్రభావ నీకు చూడలేని స్థితిలో ఉన్న ప్రభావ కానీ మీరు మాకు చూపిస్తున్నారు ఓ దేవ ఈసు ప్రభావ నీళ్ళు వచ్చిన జీవితం ప్రభావ సగం సత్యం సగం అబద్ధం జీవితం మాకు వద్దు ప్రభావ నైనా ఈసు ప్రభావ గుణగణాలు మాకు వద్దు ప్రభావ ఒకవేళ మాలో అలాంటి ఉంటే ప్రభావ చూపించండి ప్రభావ వాటి నుంచి మేము విడుదల పొందాలా ఇప్పుడే వాటి నుంచి మాకు విడుదల దయచేయం ప్రభావ నైనా ఏసయ్య నా మా హృదయాలను ప్రభావం సంపూర్ణ మీరు సమర్పించుకొని జీవించాలని సహాయపడిన రెండు గుంపులు మేము వద్దు ప్రభావ ఆ మూడవ గుంపులు కూడా మేము ఉండడానికి వీలేదు ప్రభావ ఆయన ఈ స్థితిలో సంపూర్ణమైన సత్యాన్ని ప్రకటించే ఓ ప్రభా ఒక లక్ష నలభై నాలుగు గుంపుల మీద ఉండాలా ప్రభావ నా దేవ నా తండ్రి మీరు సాయపడి నా నాలుగో గుంపుల మీద ఉండాలా ప్రభావ అక్కడ మూడు గుంపులు కనిపిస్తున్నాయి ప్రభావ నా తండ్రి నా దేవ మీరు సాయపడండి నాలుగో గుంపుల మీద ఉండాలా ప్రభావ ఆయన మంచి నెల పడిన విత్తనం ప్రభావ అది నూరంతలుగా ఫలించి అక్కడ కూడా మూడు గుంపులు ఉన్నాయి ప్రభావ ఆయన అక్కడ కూడా ప్రభావ నాలుగో గుంపు మీద మేము ఉండాలా ప్రభావ నూరంతలుగా ఫలించే గుంపులు మీద ఉండాలా ప్రభావ ఆయన మీరే మాకు సహాయపడే మీకు స్వరం మేము వినాలా ప్రభావ ఆయన యేసు ప్రభావ నా తండ్రి ఎస్ఐ ప్రతి క్షణం మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ మేమే వినలేని వారిలాగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రభావ మీకు కనికరించి చూపించమని ప్రార్థిస్తాం మీకు స్వరమైన చెవులు మాకు అనుగ్రహించండి వినుటకు చెవులు గలవాడు వినుగా కన్నా ప్రభావ ఆయన ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగా కన్నా ప్రభావ నా తండ్రి మీ ఆత్మచేత మమ్మల్ని తేటగా మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ తండ్రి నీకు వందాలిచ్చగా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నామైనా గొప్ప దేవ ప్రతి దినం మీకు స్వరం మీద వినాలా పొద్దున్న లేక మీ స్వరం వినాలా ఈ లోకంలో పరిగెత్తడానికి వీలేదు ప్రభావ ఆయన మీకు సమయంలో ప్రభావ మీ సందులో కూర్చొని ప్రభావ మీతో మీరు సంభాషించాలా ప్రభావ అలాంటి అనుభవం మేము పొందుకునే స్థితిలో ఉన్నాం ప్రభావ కనికరించమని ప్రార్థిస్తాము క్షమించమని ప్రార్థిస్తాం మీ కృపగముడి కృపను అనుగ్రహించినైనా ఆ ధన్యత మేము పొందుకోవాలా ప్రభావ ఎందుకంటే ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభావ అబద్ధ బోధకులు ఓ ప్రభావ తండ్రి ఎంతో భయంకరంగా ప్రభావ నా తండ్రి వాళ్ళు ఆయన అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు క్రైస్తవులు సైతం ప్రభావ వాళ్ళు వాళ్ళు మోసంలో పడేస్తున్నారు ప్రభావ అబద్ధాన్ని వాళ్ళు ప్రభావ వృద్ధి ప్రభావ మనుషులకు ఆయన విశ్వాసాలు సైతం అది చూసినప్పుడు ప్రభావాలు ఆయన వాళ్ళ విశ్వాసాన్ని తొలగిపోతున్నారు ప్రభావాలకు అనుమానం పుట్టిస్తున్నారు ఓ ప్రభావ అవనే రీతిగా దుష్టుడు వాడు కుయుక్తితో ప్రభావ మోసగించిన ఈ రోజు కూడా ఈ చివరి కాలంలో కూడా ప్రభావ అన్నికులు మోసపోతున్నారు ప్రభావ పాస్టర్లు సైతం మోసపోతున్నారు ప్రభావ ఆయన ఒక క్రైస్తవ జీవితం ప్రభావంతో భయంకరంగా ఉంది అనేకులు ప్రేమ చల్లారిపోతున్నాం అలాంటి టైంలో మేము ఉంటున్నాం ఎండు టైంలో ఓ ప్రభావ మేము ప్రతి క్షణం మేము జాగ్రత్తగా ఉండాలా ఆ కలువరిశీల్లో మీరు చూపించిన ప్రేమను ఎట్టి పరిస్థితులు మేము మేము మర్చిపోకుండా ప్రభావ చివరి వరకు ప్రభావ మీ ప్రేమలు మీరు కాచుకొని ఉండాలా ప్రభావ అన్నిటిని మేము నడిపించాలా నా తండ్రి ఆ సెలువులో మీరు చూపించే ప్రేమ ఏ నీటిగా మేము మరగలం తండ్రి ప్రభావ మీ ప్రేమను మా హృదయంలో మేము భద్రపరుచుకుని ప్రభావ అన్నిటిలో ప్రేమను మేము చూపించాలా ప్రభావ ఆయన అలాంటి సేవ జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా తండ్రి చివరి సంఘ కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఎంతో భయంకరంగా నడుస్తుంది ప్రభావ ప్రపంచంలోనైనా ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రభావ నా తండ్రి ప్రభావ అబద్ధంలో పడి కొట్టుమిట్లాడుతున్నారు ఓ విశ్వాస భ్రష్టులవుతున్నారు ప్రభా ఆయన ఈసయ్య తండ్రి కాబట్టి ప్రభా ఓ ప్రభా మీరు ఆ విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు నేను అది విన్న మేము ప్రభా మా జీతాలు మేము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మీ వాక్యం ప్రకారం జీవించి అనుభవపూర్వకం వాటిని మా జీవితంలో పాటించుకొని ప్రభావ అన్నికులు వాటిని ప్రకటించేలాగా మీరు సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవా కనిక్రమల తండ్రి నీకు వందాలు ఇసయ్యా నా ప్రభా నా తండ్రి మీరే మాకు సహాయకుడు నడిపించండి ఓ ప్రభా ప్రకటనగా వాక్యంలో ఎన్నో విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ నీకు వందాలు ఇసయ్యా ఓ ప్రభా నా తండ్రి ఓ ప్రభా ప్రతి నైనా మీకు వాక్యం వాక్యం చోట్ల మేము కనిపెట్టుకోవాలా ప్రభావ ఆసక్తి మాకు ఆయన నీకు వందాలు ప్రభా నీ సందులో మేము సమయం పెట్టాలా ప్రభావ ఆయన ఇసు ప్రభా ఒక సమయం మేము పోవడానికి వీలేదు ప్రభావ ఆయన ఇసు ఈ లోకంలో ఎంతో సమయం గడుపుతున్నాయి కానీ ప్రభావ మీ దగ్గరికి వారికి సమయం గడపలేకపోతున్నాం ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఇక మీ దర్శించిన ప్రభావ ఇప్పుడు మేము ప్రార్థనలు గడపాలా ప్రభా ఆయన మీకు స్వరం వింటే మేము ప్రయత్నం చేయాలా ప్రభావ ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు ప్రభావ ఓ ప్రభావ తన ప్రవక్తల అనాది కాలంలో మీరు మాట్లాడినారు ప్రభావ యుగవంతమందులు మీరు మీ కుమారుని ద్వారా మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రతి దినం మాట్లాడుతున్నారు ప్రతి క్షణం మీరు మాత్రం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈ దినం ప్రభా మీరు మాకు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభానికి వందాలికయ్యా నా ప్రభా మీ ఆత్మకు నేను చోటు ఇవ్వాలా ప్రభా ఆయన మేమంతా ప్రభా ఆయన సంపూర్ణంగా ప్రభు మీకు సమర్పించిన ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయని ప్రభావ ఆయన సృష్టి ప్రభావ ఎంత భయంకరంగా ప్రసంగం మొత్తం మూలుగుతుంది ప్రభావ ఆత్మలు ఘోషిస్తుంది ప్రభావ ఎవరు మమ్మల్ని విడిపించగలరని ఇది అంతకంతకు చెడిపోతుంది ప్రభావ ఆయన ఇసయన ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకునే ప్రభావ మేము మీ పని కొరకునైనా ఆ పనిని సంపూర్ణంగా దాన్ని సహాయపడమని ప్రార్థిస్తాం ఆయన ఏసే ప్రభావ అన్నిటిని మీరు సిద్ధపరచాలా ప్రభావ ఇంటి మీద ప్రభావ అనేక సంఘాలను అనేక సేవకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ఆయన ఈ సత్యాన్ని వాళ్ళకి చూపించాలా ప్రభావ అనేకులు ప్రభావ మీకు సత్యంలో మీరు ప్రకటించాలా ఓ ప్రభు అనేక సంఘాల్లో ప్రభావ వెళ్ళి అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభు మీ వాక్యం ప్రకటించాలా ప్రేమతోనైనా అలాంటి అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ వాళ్ళు ఇంకేమైనా బలహీనతలు ఉంటే అవి చూపించని ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ మీ యొక్క కనికరం పొందాలా తండ్రి మీ కృపలను జీవించాలా తండ్రి ఓ ప్రభావ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నేను ముందు మనసులో సేవించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం ఈ నూతనమైన అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించండి గ్రూప్ ఉన్న ప్రతి బెదర్సిన కుటుంబాలని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఇచ్చండి రావాల్సిన మేలు ఆశలు ఇచ్చండి వాళ్ళ కుటుంబం చుట్టూ అగ్నికం దయచేసినైనా దృష్టి నుంచి మీరు కాపాడండి ప్రతి శ్రమ నుంచి కాపాడండి శోధ నుంచి కాపాడండి మీరు బలపరిచి నడిపించండి ప్రవ్వ ఆయన ఇంకా ఎంతో రాలేదు ప్రభావ కుటుంబాలు కూడా మీరు బలపరచండి స్థిరపరచండి మంచి ఆరోగ్యాలు ఇచ్చండి ప్రతి కష్టం నష్టం చూడాలని మీ కొరకు జీవించాలని సహాయపడమని ప్రాదిష్టమైన ఈ దినవంతా మీ సాయం చేయమని నడిపించమని ప్రాదిష్టమైన ఓ ప్రభా వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరిచని ప్రభావ ఆయన ఎంతో విజృంభించి సెకండ్ స్టేజ్ లో ఎంతో భయంకరంగా వచ్చిన ప్రభావ కనికరించిన ఆయన ప్రతి బిడ్డని మీరు స్వస్థపరిచని ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ మీ వైపు చూడాలా మీరే స్వస్థపరిచే దేవుడైన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ గ్రహించేలాగా సహాయపడండి నా తండ్రి నా దేవానికి వందాలతో వ్యాక్సిన్ బాధించి ప్రభావ గొప్ప జనం మీరు కాపాడండి మమ్మల్ని అందరినీ కాపాడండి ప్రభావ ఎంత భయంకరమైన పాయిజన్ అయినా అది ప్రభావ మనుషులు స్ప్రెడ్ చేస్తున్న ప్రభావ ఓ దేవా నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి వాటి నుంచి మేము విడుదల పొందుకోవాలో మాకు మార్గం చూపించినారు ప్రభా నీకు వందాలేసే అనేకులకు విధానం మేము చూపించాలా ప్రతి దాంతో మేము మాట్లాడాలి ఇసు ప్రభా నా దేవ విశేషమైన అద్భుతాలు మీరు మా అందరి జీవితాలు చేసిన నీకు వందాలు ఇసు ప్రభావ ఇక సత్యం అనేకులు మేము చూపించాలా ప్రభా నా దేవ నా ప్రభావ మీరే మాకు మార్గం చేయించి రాబోయే దినాల్లో ప్రభావ ఎంత భయంకరమైన కాలంతో మేము ఏ రీతిగా శువార్త ప్రకటించాలి ఏ రీతికి వెళ్ళాలో ప్రభా వేరే మార్గం సిద్ధపరచండి అలాంటి సేవకుడు మేము సిద్ధపడాలా మీ అభిషేకం పొందుకోవాలా మీ శక్తిని మేము పొందుకోవాలా ఉపాస ప్రార్థనలు మేము గడుపుకోవాలా ఆత్మీయ ప్రపంచం అడుగు పెట్టినప్పుడే ప్రభావ ఇవన్నీ మేము చూడగలం ప్రభావ శరీరంగా ఉంటే ప్రభావ ఈ యొక్క విధానాలు మేము చూడలేం ప్రభావ మనసుని అర్థంగా ఆత్మలో ఉన్న వాళ్ళు అన్నింటినీ వివేచించిన ప్రభావ ప్రతి ఒక్కరిని వివేచించాల ప్రభావ ప్రతి ఆత్మని మేము వివేచించాల ప్రభావ అలాంటి ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి మీరు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించడం తండ్రి ఆమె అన్న మీరు ప్రార్థన డైరెక్షన్ ఇచ్చేసిందన్న అన్న ప్రభా మరోసారి మేము మనుషులు లాగా మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదలడేస్తాయ్యా మహాశ్రమలలో మేము ఉంటుండగా తండ్రి మా శరీరాలు కృషించిపోతుండగా ప్రభా మీరే మాకు స్వస్థత దయచేయండి మా శరీరాలకి మా ప్రాణానికి మా ఆత్మకి స్వస్థత మీరేనైనా ఏ రీతిగా అయితే తన్మది మా యొక్క ప్రాణాన్ని మా ఆత్మని మీరు రక్షించుకున్నారో ప్రభు అదే రీతిగా మా శరాలను రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం మేము పరిపరి విధాలుగా పోకుండా మా మనసుని అదుపులోకి పెట్టుకోవాలని సహాయపడండి ఓ ప్రభా ఈ యొక్క శ్రమల కాలంలో ముఖ్యంగా తండ్రి ఎవరు గురి జరిగిన జలప్రకొని అలాగే రాకాలన్నారు కాబట్టి ప్రతి సురక్షితంగా ఇంటికి చేర్చమని కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి మన పరమైన ఏసు కృప సమాధానం నడిపింపు మన పరమైన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక అందరికీ అన్నా